పరిశుద్ధులకు దేవ యేసు ప్రభు మీ కృతజ్ఞతలైనా ఈ కాలం నుంచి ఇంతరు మమ్మల్ని కాచి కాపాడి ఇంటి నడిపించిన సురక్షితంగా దాన్ని బట్టి మీకు ఎంతో వర్ణాలు ప్రభావ ప్రతి పనిలో మీరు మాకు సహాయకులు ఉన్నందుకు మీకు ఎంతో వర్ణాలైనా ముఖ్యంగా ప్రభావ మేము ఒక ఆదిలాబాద్ ప్రాంతానికి సేవ వెళ్తున్నామైనా మీరే ఇది అనుగ్రహించినారు ఇది ఏవో వల్ల కలిగిందని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభావ అనేక పర్యాలు తండ్రి ఆ యొక్క మార్గాలను మీరే నాకు చూపిస్తున్నారు ఎక్కడ వెళ్ళాలనేది అవును ప్రభావ కాబట్టి నేను మేము దాని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ రీతిగా మేము సిద్ధపడాలా ఏ రీతిగా అక్కడ మేము పోవాలా అక్కడ ఏ రీతిగా తండ్రి మిమ్మల్ని మిమ్మల్ని మహింపరచాలా అనేకులకు మీ నీటి సత్యాన్ని ఏ రీతిగా ప్రకటించాలా వాటి గురించి మేము కనిపిస్తున్నాం ప్రభావ మాతో మాట్లాడండి నేను మనం బలపరచండి గొప్ప దేవ మీ యొక్క సన్నిధి మాతో నడిపించమని ప్రార్థిస్తాను అవును ప్రభావ మా హృదయంలో మీరు దిగిరండి ప్రభావ మీరు లేకుండా ఒక క్షణం మేము జీవించలేదు సర్వస్వం ఈ లోకం మాకు అవసరం లేదు నైనా మీరుంటే మాకు చాలు ప్రభా కాబట్టి మాతో నివసించండి మా హృదయంలో నివసించండి మమ్మల్ని నడిపించండి ప్రభా ఏ రీతిగా మేము మనపరచాలో మాకు చూపించండి ప్రభా ఎందుకంటే మీరు కోరుకుంది మా చెబులు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలోని వాక్యాలను మనం ధ్యానిస్తున్నాం ఈరోజు ఇందులో నేను యాక్చువల్ గా ఈ అధ్యాయాన్ని హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటారు ఇంగ్లీష్ లో విశ్వాస వీరులు అంటారు తెలుగులో కాబట్టి ఈ అధ్యాయం అంతా దేవుని బిడ్డలు పాత నిబంధన కాలపు దేవుని బిడ్డలు ఏ రీతిగా వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు ముఖ్యంగా నీతిమంతుడు మూలంగా జీవించరు అన్న వాక్యం మనం చూస్తా ఉంటాము గెలిచిన రాష్ట్ర పత్రికలో ఆ ఒక్క వాక్యము మార్టిన్ లూథర్ ఒక ఇన్స్పిరేషన్ అన్నట్టు జర్మన్ లో ఉన్న ఆ యొక్క మార్టిన్ లూథర్ ఆ యొక్క ఆ కేవలం ఆ ఒక్క మంతుడు నీతిమంతుడు మూలంగా జీవించడు అన్న వాక్యాన్ని పట్టుకొని అతను అనేకులకు ఆ యొక్క వాక్యాన్ని చూపించినప్పుడు కేథలిక్ మతస్థులు అనేక మంది రక్షణ పొందారు లేకపోతే వాళ్ళు నీతి కార్యాలను మిమ్మల్ని రక్షిస్తాయనేసి ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నారు కానీ గ్రేస్ అలోన్ అనేది మనం గ్రహించగలుగుతున్నాం ఆయన కృప వలన విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందినం అన్న వాక్యాన్ని ధృవీకరించింది మతం కానీ మాపిన్ అనేవాడు ఆ వాక్యాన్ని చెప్పడం వలన ఆ యొక్క క్యాథలిక్ అనేక మంది రక్షణ రావడము ప్రొటెస్టెంట్ గ్రూప్స్ రావడం ఈరోజు more than fifty thousand denominations ఉన్నాయి Protestant groups more than fifty thousand అంటే నాట్ జోక్ కదా విశ్వాసం అనడానికి ఫస్ట్ టైం అర్థాన్ని మొదటి వర్షంలో చూపిస్తాడు పౌలు భక్తుడు ఇంకెక్కడ లేదు బైబిల్లో ఎక్కడ కూడా లేదు బైబిల్లో విశ్వాసానికి అర్థం ఇంకా ఇంగ్లీష్ డెఫినేషన్ అంటాం కాబట్టి విశ్వాసానికి అర్థం అనేది మొదటి వర్షంలో ఉంది విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం కాబట్టి నిజ స్వరూపం యొక్క నిజ స్వరూపము ఉన్నది కరెక్టే నిజ స్వరూపము ఉన్నది అని చెప్పడానికి నిదర్శనం అంటున్నాడు అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నదంట కాబట్టి ఉదాహరణకి మనం చూసినప్పుడు పర్వతంలో జీవ జల నది ప్రభు సన్నిధిలో ఉందని మనం ప్రారంభంలో ధ్యానిస్తూ ఉంటాం అది నిజమైన నది కానీ ఈ లోకంలో కూడా అదే ఉంది ఇది ఏమి నీడ వంటిది అదేమో నిజ స్వరూపం ఇప్పుడు జీవవృక్షం ఉంది పరలోకంలో మనకు తెలుసు వాక్యం అదే మన ప్రారంభం చివరి అదే దృష్టి చూస్తాం మనం జీవవృక్షం ఉంది అది పన్నెండు మాసంలో అది ఫలాలను ఇచ్చనే ఉందని అక్కడ చూస్తాం వాక్యం జీవవృక్షం అక్కడ ఉంది మన దాని ప్రతిబింబము లేదా దాని ఇమేజ్ దాని నీడలు ఈ లోకంలో మనం చూస్తున్నామా లేదా అనేకమైన చెట్లు పైగా ఈ లోకంలో రకరకాల విలువ గల వస్తువులు తీసుకుంటాం బంగారం వజ్రాలు వైద్యులు రత్నాలు పర్లోక వీధులే బంగారంతో ఉన్నాయని మనం చూస్తాం అది అది ప్యూర్ గోల్డ్ ఇది ఇది ఇది ప్యూర్ గోల్డ్ కాదు చాలా మంది అంటారు అట్లయితే చెప్పగలవని అది నిజ స్వరూపం ఇది నీడ నీడ ఎప్పుడన్నా క్వాలిటీ లేసే నిజ స్వరూపం నిజమైంది అక్కడ పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి వాటి నీడలే ఇక్కడ మనం చూస్తా ఆయన స్వరూపంలో నరులు చూపించండు నిజ స్వరూపం ఆయన మనం నీళ్ళ వంటివి నీళ్ళ వంటి వాళ్ళం మనం దాన్ని విడిచిపెట్టక తప్పదన్నట్టు నిజ స్వరూపం ఎక్కడుందో అక్కడ వెళ్ళిపోక తప్పదన్నట్టు విశ్వాసానికి అంత పర్ఫెక్ట్ గా ఆయన డెఫినేషన్ ఇవ్వగలిగిండు కాబట్టి ప్రపంచంలో దేవుడి వాక్యం వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుతున్నాం కాబట్టి సైన్స్ ప్రకారంగా nothing comes out of nothing అంటారు something comes out of something అంటారు ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థం రావడం అది సైన్స్ కానీ దేవుని యొక్క కార్యం అట్లుండవు అన్నట్టు ఆయనలో ఉండవన్నీ ఆయన నోటి వాక్ ద్వారా బయటకు వచ్చినాయని మనం చూస్తున్నాం ఈ వాక్యం ప్రకారంగా ప్రపంచములు ఒక ప్రపంచం కాదు అది ఎన్ని ప్రపంచంలో ఉన్నాయంటే ఎన్నెన్ చెప్పగలం మనం how many heavens are there ఆదిందు దేవుడు భూమి ఆకాశములను సృజించిననుంది పౌలు కూడా అంటున్నాడు మూడవ పరలోకానికి నాకు ఒక వ్యక్తి గురించి తెలుసు అతను మూడవ పరలోకానికి వెళ్ళడానికి అక్కడ ఉచ్చరింప శక్యం కాని విషయాలని ఆయన విన్నాడు అని చెప్తున్నాడు ఆయన గురించి చెప్పుకుంటే డైరెక్ట్ గా చెప్పుకోకుండా అంటే సెవెన్ హెవెన్స్ ఉన్నాయని కూడా మనకు తెలుసు అంటే ఎన్ని ప్రపంచాలు ఈ వాక్యం జ్ఞాపకం చేసింది ఒక్కటి కాదు మనం ఉన్నది ఒక ప్రపంచం అంటే భూ ప్రపంచం అట్లాంటి ఎన్ని ప్రపంచాలలో ఇక మూడో వర్షం చేస్తుంది అది మనం కేవలం విశ్వాసం ద్వారానే మనం చూసుకోగలం కదా అయితే నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నాలుగవ వచనం నుంచి ఈ విశ్వాసం వలన మీరు ఎట్లా జీవించారు అనేది చెప్పబడుతుంది వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రమే లేదు కదా బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యం వలన వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది అంటుంది వీళ్ళకి ఎవరికి బైబుల్ ఉందా రోజులలో ఉదాహరణకి హేబెల్ కి బైబుల్ ఉందా హేబెల్కి బైబుల్ లేదు కానీ విశ్వాసం బట్టి హేబెల్ కైను కంటే శ్రేష్టమైన బలిని దేవుని అర్పించి ఎట్లా అర్పించగలిగింది ఆ రోజుల్లో దేవుని స్వరం విన్నారు మనుషులు ఈ రోజుల్లో దేవుని వాక్యం మన కొరకు భద్రపరచబడింది అంతే తేడా ప్రతి ఒక్కరు విశ్వాసం బట్టి విశ్వాసం బట్టి అని ఉంటది అక్కడ విశ్వాసం లేకుండా అని ఉంటది అక్కడ ఆరో వర్షంలో విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండటం అసాధ్యం కాబట్టి ఇది ఒకటి యాసిడ్ టెస్ట్ మనందరికీ ఇది నిజంగా విశ్వాసం లేకుంటే దేవుడికి ఇష్టంగా ఉండలేము దేవుడికి మనం అంటే ఇష్టం ఉండాలంటే మనకి సంపూర్ణంగా విశ్వాసం ఉండాలా మనం అంటే ఆయనకి ఇష్టం ఉండాలా అంటే మనం విశ్వాసంలో బలపడతా ఉండాలా అలాగే అట్లా బలపడాలంటే ఆయన స్వరం వింటనే ఉండాలి మనం అయితే వీళ్ళందరూ విశ్వాసంలోనే విశ్వాసం బట్టే విశ్వాసం లేకుండా అని చెప్తున్నారు అన్ని వాక్యాలు విశ్వాసం బట్టి నూహ నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి అంటే దేవుని స్వరం విన్నాడు ఆయన ఏడవ భయభక్తులు గలవాడే ఉన్నాడు ఆయన తర్వాత ఈద వర్షం వచ్చినప్పటికీ అబ్రామ్ గురించి అబ్రాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి పిలుపులకు పిలువబడింది అంటే ఆ రోజు దేవుని స్వరం విన్నారు వీరందరూ వాళ్ళకి ఈ రీతిగా మనకున్నట్లు వాక్యం ఉంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్ సేవ చేసేవాళ్ళు చేయలేదని చెప్తలేదు కానీ మన మన మనం చేసిన సేవ కంటే మరి విశేషంగా సేవ చేసేవాళ్ళు వాళ్ళు రకరకాల ప్రాంతాలను తిరిగి సేవ చేసేవాళ్ళు కానీ వాళ్ళు అట్లా చేయలేము వాళ్ళు వాళ్ళు కేవలం వ్యక్తిగతంగా వారి జీవితాలని వారి కుటుంబాలని విశ్వాసం ద్వారా కాపాడుతున్నట్టు మనం చూస్తాం ఈ అధ్యాయం అంతా విశ్వాసంను బట్టి అబ్రహం ఎట్లున్నాడు అనేది దాని తర్వాత విశ్వాసంను బట్టి సారాజు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాళ్ళని ఎంచుకోలేను కాబట్టి ఆ వృద్ధాప్యంలో శిశువులు కన్నట్టు మనం చూస్తున్నాం అయితే వీరందరూ పదమూడు వర్షంతో వచ్చినప్పుడు వీరందరూ వాగ్దానము ఫలము అనుభవింపకపోయి పోయి అని చెప్తున్నాడు వాగ్దాన ఫలంను అనుభవించలేదు వీళ్ళు కానీ విశ్వాసాన్ని బట్టి అయితే వాళ్ళు అనుభవించాలా వాళ్ళు ఎందుకు అనుభవించలేకపోయినారు అనేది మనం అర్థం చేసుకోవాలా అయితే ఆశ్చర్యం ఏంటంటే నేను రెండు మూడు రోజుల నుంచి ఈ అధ్యయనంలోని కొన్ని విషయాలు ధ్యానిస్తున్నాను ఎందుకంటే పాత నిబంధన పుస్తకాలలో ఈ విశ్వాసుల వీరులకు సంబంధించిన విషయాలలో కొన్ని గ్యాప్స్ అట్లనే ఉండిపోయినాయి అది పౌలకి బయలుపరచబడింది పౌలు ఆత్మలో వాటిని తెలుసుకున్నాడు బహుశా దేవుడు గాని బయలుపరచడం లేక దూత గాని చెప్పిండాలి ఎందుకంటే దేవుడు దేవుడు వచ్చి పౌలతో సంభాషించట్టు మనం చూస్తూ ఉంటాం దేవుడు వచ్చి పౌలని విడిపించట్టు మనం చూస్తూ ఉంటాం చెరసాల నుంచి కాబట్టి అతనికి బహుశా దేవుడు తన దూతం ద్వారా బయలుపరచలేదు ఎందుకంటే పాత నిబంధన కాలంలో అతన్ని బయలుపరచారు కొత్త నిబంధన కాలంలో గాబరీలు వచ్చి గాయపరచలు మరియాకు లేకపోతే ఎలిజబెత్ జకరియాకి యూసెఫ్ కి కనిపించడం మాట్లాడడం దాని తర్వాత కొన్నేలికి కనిపించడము దాని తర్వాత ఆనందయాకి కనిపించడం జీవితాల ద్వారా వాళ్ళు మాట్లాడడం అవన్నీ చేస్తున్నారు వీళ్ళందరి జీవితాలు అట్లా చూస్తున్నప్పుడు చివరికి చివరి అధ్యాయం చివరి వచనానికి వచ్చినప్పటికీ ఏం జరుగుతుందో నేను చూపించేస్తే కొంతసేపు మనం వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు ముప్పై తొమ్మిదవ వచనం నుంచి చూస్తే వీరందరూ ఎవరందరూ అంటే పైన చెప్పబడ్డ విశ్వాస వీరులందరూ వ్యక్తిగతంగా వారి జీవితాలని వారి విశ్వాసంలో ఎట్లా అభివృద్ధి చేసుకున్నారు బలపరుచుకున్నారు వారి కుటుంబాలను ఎట్లా కాపాడుకున్నారు అనేదే ఉంటది కానీ వాళ్ళు ఒక ముఖ్యమైన పని చేయలేకపోయినారు ఎవ్వరు కూడా అని ముప్పై తొమ్మిదో వర్షం చెప్తుంది అనేక పర్యాలు మనం వీటిని ధ్యానించాం కానీ వాళ్ళు ఎట్లా విశ్వాసంలో బలపడినరు వాళ్ళు కష్టాలలో ఎట్లా ఎదుర్కొన్నారు కష్టాల నుంచి ఎట్లా బయటకు వచ్చిండ్రు విశ్వాసం ద్వారా వాళ్ళు ఏ రీతిగా విజయం పొందిండ్రు అనే చెప్తున్నారు కానీ వాళ్ళు ఒక పని చేయలేకపోయినారు కేవలం విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారు కానీ వాళ్ళు ఒక పని చేయలేదన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది అది చూడండి ముప్పై తొమ్మిది వర్షం వచ్చినప్పటికీ వాళ్ళు ఎందుకు ఆ పని చేయలేకపోయారు మరి ఆ పని చేయకపోతే వారు ఎట్లా సంపూర్ణంగా కాగలరు ఎందుకంటే దేవుడి బిడ్డలందరూ రక్షణ పొందిన వాళ్ళందరూ సంపూర్ణ అవుతాకు సాగిపోదాం అన్నాడు పౌరులు సంపూర్ణతకి ఎదగాలంటే సంపూర్ణంగా ఉండాలంటే ఏం చేయాలనేది ముప్పై తొమ్మిది వర్షాలు చెప్తారు పౌలు అదేందో చూడండి వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణలు కాకుండా నిమిత్తము ఇది ఈ వాక్యం మనకు అర్థమైతే చాలు ఇది ఒక మిస్టరీ ఇది ఒక మిస్టరీ ఏంటంటే వీరందరూ అంటే హేబెల్ మొదలుకొని చెప్పండి హేబెల్ మొదలుకొని అనేక మంది స్త్రీల గురించి చూస్తాము ముప్పై ఐదవ వచనంలో అనేక మంది దేవుని భక్తులు వీళ్ళంతా స్త్రీలు ఎంతో విశ్వాసంలో వాళ్ళు జీవించినట్టు మనం చేస్తాం వాళ్ళ గురించి మూసి అక్కడ మూసే ద్వారా మూసే దగ్గరికి ఎండ్ అవుతుంది దాని తర్వాత ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు ఆ అధ్యాయాలలో ఆ వచనాలలో తక్కిన వచనాలలో కానీ ముప్పై తొమ్మిదవ వచనంకి వచ్చేప్పటికీ బహు ఆశ్చర్యంగా ఉంది చాలా డిస్టర్బింగ్ ఉండే నాకు ఇది వాక్యం అనిస్తుంటే వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను ఒకటి కొదువు ఉంది వాళ్ళకి అది ఏంటంటే మనము లేకుండా మనం అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టే యేసు ప్రభుని సొంత రాష్ట్రంలో స్వీకరించిన వారి గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు యేసు ప్రభుని చూడలేదు లేదు విశ్వాసం ఎట్లా ఎందుకంటే ఎన్నో దర్శన పద్ధతిలో చూస్తాం కదా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభు అతని వైపు చూస్తూ ముందుకు పరిగెట్టమంటాడు మరి విశ్వాసాన్ని పుట్టించిన వాడే ఏసుప్రభు అయితే మరి ఏసుప్రభు పాత నిబంధన కాలంలో ఎక్కడ డైరెక్ట్ కనిపించింది వీళ్ళకి తెలియదు రక్షకుడు హేబేలు మొదలుకొని మోసే వరకు ఏసుప్రభు రక్షకుడు ఎక్కడ తెలియదు వాళ్ళకి మోసే చనిపోక ముందు ప్రవచించాడు నా వంటి మీరు మీ సోదరుల నుండి నా వంటి వాళ్ళు ఇంకొకటి దేవుడు లేపడానికి చెప్పాడు కానీ అతనికి తెలియదు రక్షకుడు విశ్వాసానికి కర్త ఏసు ప్రభు అన్న విషయం వీళ్ళు ఉమ్మడికి తెలియదు తెలియకుండానే విశ్వాస వీరులైన వీళ్ళు కానీ వారు సంపూర్ణతకి సంపూర్ణంగా కాలేకపోయారని చెప్తారు ఎందుకంటే మరోసారి చదువుతూ చూడండి వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచలు గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు ఆశ్చర్యం ఇది వీళ్ళంతా విశ్వాసంలో ఉన్న పాత నిబంధన భక్తులు వాగ్దాన ఫలం అనుభవింపలేదు కానీ మనం లేకుండా వాళ్ళు అనుభవించలేరంట మనతో కలుస్తేనే కానీ వాళ్ళు అనుభవించలేరంట ఇది ఎట్లా సాధ్యము అని నేను చాలాసార్లు ప్రశ్నించిన ఇది ఏ ఏ రూపకంగా సాధ్యం మాతో వాళ్ళు ఎట్లా కలుస్తారు ప్రవ్వా అంటే దేవుడు ఆ విషయాన్ని అనేక పర్యాలు నేర్చం చేస్తారు పాత నిబంధన భక్తులు అందరూ కలుస్తారని కేవలం నీ సేవ జీవన విధానంలో ఎంతమంది భక్తులు ఉన్నారో నీకు తెలియదు ఎంతమంది దూతలు ఇప్పుడు మనం చూస్తాము పాత నిబంధన పుస్తకాలలో దేవదూతలు కనిపించడము వీళ్ళతో పాటు యుద్ధం చేయడము శత్రువుల మీద విజయం అనుగ్రహించడము అసిరియా రాజు దండెత్తి వచ్చినప్పుడు విశాల మీద దేవుడు అద్భుత కార్యం చేస్తాడు ఆ సైన్యం అంతా రాత్రి నిద్రపోయినట్టు నిద్రపోయినట్టే కనిపోతారు ఉదయం లేచి ఆశ్చర్యపోతారు సిరియరాజు ఏమైంది నేను హర్రద్ అనుకుంటా అతనికి ఈమె వెళ్ళడం ఎవరు చంపలేదు ఎట్లా చంపారు వీళ్ళు ఒక కత్తివాత దెబ్బ లేదు రక్తం చుక్క లేదు కొన్ని లక్షల మంది చనిపోయారు ఇది ఏ రీతిగా సాధ్యమని పోయి తన దేవత దగ్గర పోయి లో పోయి ఆ టెంపుల్లో కూర్చొని దేవత వాడు ఎట్లా జరుగుతుంది ఏ రీతి ఏ రీతిగా సాధ్యం ఒక దెబ్బ తగలలేదు ఎవరు వీళ్ళని గాయపరచలేదు వాళ్ళు ఎట్లా చనిపోయారు వీళ్ళు ఆ రాత్రి ఏ దూత వచ్చి కూర్చుండో వాళ్ళని కూర్చుండో మనకు తెలియదు కాబట్టి ఆశ్చర్యమైన క్రియలు ఏంటంటే మన సేవా జీవితంలో మనమే కాదు అన్న విషయము ఇరవై తొమ్మిదో వర్షం జ్ఞాపకం చేస్తుంది మనం సాధారణంగా అట్లా అనుకుంటున్నాం కానీ మనం ఏదో దేవుని సేవ చేస్తున్నామని అనుకుంటున్నాం కానీ మనతో పాటు ఎంతో మంది ఉన్నారు దేవుని భక్తులు అన్న విషయాన్ని ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇది ఆ రీతి కాకపోతే ఇంకే రీతిలో దీన్ని అర్థం చేసుకోవాలి మనం వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారు అయినను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా కారణం వాక్యం మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కావాలంట అంటే వారు వాగ్దాన ఫలంలోనికి అడుగు పెట్టాలంటే అంటే ప్రకృతి సహజమైన వాగ్దానం కాదు అది ప్రభుత్వ పాటు శాశ్వతంగా ఉండాలా అంటే వారు మనతో పాటు ఈ యొక్క సేవ జీవన విధానంలో పోవాలా అందుకే అనేక పర్యాలు చాలా మంది సాక్ష్యం చెప్పడం నేను వింటా ఉంటాను అనుభవపడుతుంది నేను కూడా చూస్తాను కొంతమంది దేవుని భక్తులు చనిపోయిన వాళ్ళు కళలో వస్తూ ఉంటారు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళతో పాటు పోయి ఎక్కడో సేవ చేస్తున్నట్లు ఎన్నిసార్లు నాకు వచ్చింది ఆ దర్శనం ఎన్నోసార్లు చక్కాల కాదు దర్శనం కాదు కళ ద్వార నిద్రలు ఉన్నప్పుడు ఏ ప్రాంతాలలో పోయి ఎక్కడెక్కడ ప్రాంతాలలో పోయి పబ్లిక్ మీటింగ్స్ చేసినట్లు అనేకులకు సువార్త ప్రకటిస్తున్నట్లు అనేక మంది స్వస్థలు ఉంటున్నట్టు దయాలు మనసు విడిచిపెట్టిపోతున్నట్లు అటువంటి నేను కళలను చూసిన చాలా సార్లు వాళ్ళందరి పేర్లు ఇప్పుడు చెప్పాను కానీ అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మీ యొక్క ఆత్మ మీ యొక్క నీ యొక్క అంటాం కదా మీ యొక్క ప్రాణం ఈ చెరుగున ప్రాణం అంటే ఇంగ్లీష్ లో సోల్ అంటాం అది నువ్వు నిద్రపోయినప్పుడు కూడా సేవ చేస్తా ఉంది దేవుని సేవ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను కాబట్టి మనం ప్రకృతి సహజంగా మన శరీరంతో అనేక ప్రాంతాలలో చేసేటప్పుడు మనం మనమే కాదు మనతో పాటు అనేక మంది విశ్వాస వీరులు ఆత్మలో ఉన్నారన్న విషయాన్ని మనకి సహాయపడతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు మీరు కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే కానీ కామెంట్రీస్లో చూసుకుంటే కానీ దాని అర్థం కాదు ఎందుకంటే దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచండి ఎప్పుడు సిద్ధపరచండి కానీ వీరు వాదన ఫలము అనుభవింపలేదు ఎందుకు మనతో కూడా వాళ్ళు సేవ చేయలేదు కాబట్టి అంటే ఏసు ప్రభుని సువార్త వాళ్ళు ప్రకటించలేకపోయారు ఆశ ఉండే విషయం చూడాలా అన్న ఆశ ఉండే కానీ వారికి అవకాశం లేకపోయింది కాబట్టి వారి ఆత్మలు మనతో పాటు కలిసి సేవలో పనిచేసిన విషయం ఈ ముప్పై తొమ్మిదవ వర్షం ధ్యానం చేస్తుంది లేకపోతే వాళ్ళు సంపూర్ణులు కలరంట మనం కూడా అంతే మనం కూడా సంపూర్ణులు కావాలంటే మనకు ప్రభు యొక్క సహాయం అవసరము నడిపింపు కూడా మనం అవసరం ఉదాహరణకి ఇప్పుడు మనం పౌలు రాసిన పత్రికలు చదువుతున్నామంటే ఆయన ఆత్మీయ నడిపింపు మనకు లేదంటమా ఆయన చెప్పిన మాటలే కదా కాబట్టి ఆయన ఆత్మలు మనకి ఇవన్నింటినీ చూపించిన వారు అన్నట్టు పేతురు రాష్ట్ర పత్రిక చూసినప్పుడు ఖచ్చితంగా పేతురు యొక్క ఆత్మలు నడిపిస్తున్నట్లే కదా ఆ వాక్యాలన్నీ ఆయన బయలుపరచబడ్డాయి ఆయన ఒక గురువు లాగా మనం ఒక శిష్యులాగా ఉంది మనం నడిపింపబడుతున్నాం కాబట్టి దీన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటాం అనేది ఒక ప్రశ్న లాగానే ఉంటుంది నాకు మటుకు ఆ రీతిగా అర్థమైంది పాత నిబంధన భక్తులు మనము అందరం కలిసి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఉన్నాం ఎందుకంటే ఆయన వచ్చే టైంకి మొదటి తెలుసు రాసిన పత్రిక నాలుగు అధ్యయన పదహార వర్షంలో పదిహేను పదహారులు ఏముంటుందంటే ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలోకి ముందు మొదట మృతులు లేస్తారట ముందు మృతులు లేస్తారు సమాధుల నుంచి దాని తర్వాత సజీవం ఉన్న మనం అందరం ప్రభుత్వ పాటు కలుసుకుంటాం అయితే అక్కడ ఏముందంటే ఆయన ఈ లోకంలోకి వస్తప్పుడు ఆ తన తనతో పాటు అనేక మంది భక్తులని దూతలని వెంట పెట్టుకుని వస్తారంట మళ్ళీ ఆ భక్తులు ఎవరు ఆయన వెంట ఆయన వెంబడించిన వాళ్ళని మళ్ళీ ఆయన అప్పటి వరకు పుట్టలేదు కదా మరి ఆయన ఏ రీతిగా వెంబడించారంటే ఈ కాలంలో దూతల రూపకంగా మనకు పరిచారకుల్లాగా ఉంటూ మనతో పాటు సేవలు నడిపిస్తూ మనకు అనేకమైన విషయాలు బయలుపరుస్తూ మనతో పాటు కూడా వాళ్ళు సేవ అన్న విషయాన్ని పౌలు ఈ ముప్పై తొమ్మిది నలభై వర్షాలలో జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి మనం ఒంటరిగా లేం సేవలో మనం ఒంటరిగా లేం మన హృదయంలో మన ప్రభులున్నారు మనతో పాటు అనేక మంది దేవదతులు ఉన్నారు నిబంధన కాలపు భక్తులు ఉన్నారు వారి వారి వారు సంపూర్ణులుగా కావాలంటే మనతో పాటు జమ కావాలంటే మనతో పాటు కలుసుకోవాలంటే వాళ్ళు ఇది ఏ రీతిగా సాధ్యం బ్రదర్ అంటే సమస్తం సాధ్యం కావచ్చు ఇది మనుషులకు అసాధ్యమే మీకు కనిపించేమో బహుశా వారి ఆత్మలు అటువంటి స్థితిని మనం ఎదగాలా అటువంటి కృపలో ప్రభుత్వం నడిపించాలా ఆ దేవదూతల్ని అనేక మంది చూడగలిగించు నేనైతే చూడలేదు నేనైతే శబ్దం విన్నా వాళ్ళ రెక్కలు చప్పులు విన్నాను దేవదూతలు అందరూ కలిసి పాటలు పాడుతున్న స్వరం నేను వినగలిగిన దాన్ని మన సేవ జీవితంలో కొంతమంది సిస్టర్స్ కి కనిపించారు దేవదూతలు బ్రదర్ నువ్వు వాక్యం చెప్పించే నేను దేవదూతలను చూస్తున్నాను బ్రదర్ అని నాకు కనిపించే వాళ్ళకి కనిపించింది కానీ నేను మటుకు వాళ్ళ స్వరం విన్నాను దేవదూతలు పాటలు పాడుతుంటే ఆ స్వరం విన్నాను చాలాసేపు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ పాటలే వినగలిగాను కాబట్టి ఇది ఆత్మీయ ప్రపంచం మనం కేవలం త్రీ డైమెన్షన్స్ లో ఉన్నాం కానీ ఆ థర్డ్ డైమెన్షన్ నుంచి నువ్వు ఫోర్త్ డైమెన్షన్ వెళ్తేనే కానీ ఆత్మీయ ప్రపంచంలో అడుగుపెట్టలేదు అక్కడ నువ్వు రకరకాల దుష్ట శక్తులను చూడగలవు డీమన్ స్పిరిట్స్ చూడగలవు దేవతలను చూడగలవు అది ఆశ్చర్యం ఉంటుంది ఆ లోకం మనం అక్కడ వరకు పోలేదు పౌరుడు పోగలిగిండు చాలా మంది భక్తులు చూడగలిగిండ్రు కానీ మనం అట్లా అటెంప్ట్ చేయలేదు ఆ ప్రాంతానికి బహుశా రాబో దినాలలో మనకి అటువంటి అవకాశం దేవుడిస్తాడేమో ఆ ప్రపంచాన్ని చూసినవంటే చూసినావంటే ఇంక నీకు ఈ లోకం మీద ఏం వ్యామోహం ఉండదు ఈ లోకంలో దేని మీద కూడా ఆసక్తి ఉంటుంది ఓ ఇది బహు ఆశ్చర్యకరమైన ప్రపంచం ఎన్నో ప్రపంచాలుగా తయారు చేసేది కదా రెండో వర్షాలు చూసిన ఇల్లాక కాబట్టి ఎన్నో ప్రపంచంలో తయారు చేయబడ్డాయి కాబట్టి ఆ ప్రపంచాలలో మనం అడుగు పెట్టాలా అంటే అటువంటి ఆసక్తి మనకు కనిపించాలి ఇంతవరకు మనం చూపించాలి అటువంటి ఆసక్తి ఆత్మీయ పోరాటంలో నువ్వు ఉన్నప్పుడు రెండు ఫోర్త్ డైమెన్షన్ లోకి వెళ్తున్నావు అంటే నెక్స్ట్ ప్రపంచంలో అడుగు పెడుతున్నావు ఈ లోకం నుంచి ఆ లోకంలో అడుగు పెడుతున్నావు ఆ దుష్టశక్తులను చూడగలవు వాటిని ఎదిరించగలవు మరి విశేషమైన కార్యాలు దేవుడు మన చేతులు నడిపించబోతున్నాడు అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిద్దాం పరిశుద్ధుల వారి తండ్రి వదనాలనైనా ఇస్రాయల గొప్ప దేవ నీ శ్రోతాలనైనా ప్రభావ ఇది విశ్వాస మూలంగానే జీవించాలన్నారు ప్రభావ కాబట్టి మరి అటువంటి విశ్వాసాన్ని మీరు మాకు అనుగ్రహించి మంత్రులు తయారు చేసేందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ ముఖ్యంగా తండ్రి మీ యొక్క వాక్కు వలనే ప్రపంచం కలిగింది ప్రభావ ప్రతిదీ మీ ఓపు వల్లనే కలిగిందని మీరు మాకు చూపిస్తారు ప్రభావ మీ ఓపలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు మాకు భద్రపరుస్తున్నారు యుగ సమాప్తి చివరిలో వీటన్నిటిని బయలుపరుస్తున్నారు ఎందుకంటే ముద్రలు విత్తుల వారు మీరే ప్రభావ కాబట్టి వీటన్నిటిని గ్రహించాలా మేము రుచి చూడాలా ప్రభావ ప్రతిదీ రుచి చూచి ఎరగమన్నారు అటువంటి అన్ని అనుభవ రీతిగా మేము పోవలాగా సహాయపడండి పాత నిబంధన భక్తులందరూ అటువంటి అనుభవం చూసినారు కానీ సంపూర్ణ కాలేకపోయినారు వాగ్దాన దేశాన్ని వాళ్ళు పొందలేకపోయినారు ప్రభావ కానీ మీరు మాకు వాగ్దానం చేసినారు గ్యారంటీగా కాబట్టి నైనా నా ద్వారా తప్ప ఎవరు పర్లకు రాజు తండ్రి ఎదుకు రాలేరన్నారు ప్రభావ మిమ్మల్ని స్వీకరించిన మాకు ఆ యొక్క తండ్రి ఇచ్చినారు ప్రభావ సంపూర్ణంగా తయారు చేయమని ప్రార్థిస్తున్నారు ప్రభావ ఎంతమంది దేవదూతలు ఎంతమంది పాత్ర మీద భక్తులు అందరూ కలిసి సేవ చేసినట్లు మీరు మాకు చూపించినారు ప్రభావ బాప్తిజం ఇచ్చే యూహాల్లో ఏ ఆత్మ ఉందని మీరు మాకు చూపించినారు ప్రభావ ఆ అనేక పర్యాలు రకరకాల విషయాలు ప్రస్తుతం నడిపించడానికి మీకు ఎంత వదనాలు ప్రతి ఒక్కరిని ఆశీర్వించండి బలపరచండి స్థిరపరచండి కేవలం మేము ఒంటరిగా లేం ప్రభావ మాతో మాలో మీరున్నారు మాతో పాటు మీ దేవదూతలు ఉన్నారు ప్రభావ కాబట్టి మేము ధైర్యంగా ముఖం ముందుకు పోలాగన అటువంటి కృపా భాగ్యం అందరూ నడిపించమని ఏసు కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె